ఎదుటనే ఉన్నవి ఇన్నియును ఇది కైవసమగుటెన్నడో కాని ఆకశమొకటే అలభూమొకటే లోకములు పెక్కు లోనే శ్రీకాంతుడదివో చిత్తములోననే ఏకచిత్తమగుటెన్నడో కాని ఇరవగు కాలం వెప్పటి సహజమే అరుదగు దినములు అనంతము పరమాత్ముడు లోపల వెలుపలనిదే ఎరవుమాని చేరుటెన్నడో కాని భావించగనొక బ్రహ్మాండంబే జీవరాశులే శేషలివే శ్రీవెంకటేశుడు సృష్టించినవాడు ఈ విధిగని మనుటెన్నడో కాని